తప్పిట కొట్టిక టం టం టం టం డంకా మోగిస్తే డం డం డం డం మధ్యల వాయిస్తే గుం గుం గుం గుం శంఖం ఊదితే బం బం బం బం